మర్దమర్ద మమ బంధాని దుర్తాంత మహాదురితాని చక్రాయుధ రవిశత తేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ విక్రమ విక్రమక్రమా విస్ఫులింగకణ నక్రహరణ హరినవ్యకరాంక కలిత సుదర్శన కఠిన విదారణ కులిశకోటి భవఘోషణ ప్రళయానల సంభ్రమ విభ్రమకర ಪ್ರಳಿತ ದೈತ್ಯಗಳ ರಕ್ತ ವಿಕೀರಣ ಹಿತಕರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಪ್ರಯುಕ್ತ ಸತತ ಪರಾಕ್ರಮ ಜಯಂಕರ ಚತುರೋಹಂತೆ ಶರಣಂಗತೋಸ್ಮಿ ಇತರಾನ್ ವಿಭಜ್ಯ ಇಹ ಮಾಂ ರಕ್ಷ